ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం యస్య నిశ్వసితం వేదా యోగేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం निर्बन्धस्तत्त्वविद्यायाः इन्द्रजालत्वसौ स्मृतौ प्रारब्धस्याग्रहो भोगे జీవస్య సుఖ దుఃఖయో ఈ శ్లోకం నేను చూసినప్పుడు మధ్యాహ్నం చూశాను ఈ శ్లోకం అసలు ఏం పాఠం చెప్పాము ఏం చెప్పాలి అని ఒకసారి చూశాను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఏమిటంటే సంతోషం ఎవరైనా ఏదైనా ప్రశ్న అడుగుతారు ఏమని ఏమండి పూర్వజన్మ ఉత్తర జన్మ అది మనం భగవద్గీతలో చెప్పారు కదా దాని గురించి నేను అభిప్రాయం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలు అడుగుతాను అడిగితే నేను ఏమని చెప్తానంటే చూడగా నీ ప్రశ్నకి రెండు సమాధానాలు ఒకటి ఆత్మకు జన్మ లేదు పుట్టుక లేదు మరణము లేదు పూర్వము లేదు అపరము లేదు ఇప్పుడే లేదు ఇంకా మూడు కేటగిరీలు ఉన్నాయి ఈ జన్మ ఈ ఈ జన్మలో ఈ జన్మ ఈ మరణము ఉన్నాయి తప్ప ఇంతకు ముందు జన్మ లేదు తర్వాత జన్మ లేదు అంటే నాస్తికులు వాళ్ళు నాస్తికులు ఈ జన్మ ఈ మరణము కాకుండా ఇంతకు ముందు జన్మలు మరణములు ఉన్నాయి ఈ పైన కూడా జన్మలు మరణములు ఉంటాయి అంటే వాళ్ళు ఆస్తికులు అసలు ఆత్మకి జన్మ లేదు మరణము లేదు అంటే వాళ్ళు వేదాంతం ఇది మూడు లెవెల్స్ అర్థమైందండి అడిగితే కాబట్టి నన్ను అడిగితే ఇస్తాను ఆత్మకి పుట్టుక లేదు చావు లేదు కాదు శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకో గీతలో ఏ కాంటెక్స్ట్ లో చెప్పాడో నువ్వు అర్థం చేసుకో ఆత్మకు చావు పుట్టుకలు లేవు అని ముందు బోధించినాడు అదే శాశ్వరోయం పురాణ ఇరవై శ్లోకాల్లో పదకొండు నుంచి ముప్పై రెండవ అధ్యాయం పదకొండు నుంచి ముప్పై దానికి సాంఖ్యం అని పేరు ఇదం సాంఖ్యం ప్రోక్తం అని అంటాడు నీకు ఈ సాంఖ్యమును చెప్పినాను దాంట్లో ఆత్మస్వరూపాన్ని స్థూలంకషంగా నిరూపిస్తారు దాంట్లో ఆత్మకు పుట్టుగా చదువు ఉండవు అసలు ఈ జన్మే లేదంటుంటే ఇంతకు ముందు జన్మ తర్వాత జన్మ అనే మాటే వసగదు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏమంటాడంటే అథవా అని మొదలు చేస్తాడు అథవైనం నిత్య నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం అని మొదలుపెట్టాను అథవా అంటే నేను చెప్పింది నీకు అర్థం కాని పక్షంలో అని అది రెండో ఆన్సరు రెండో ఆన్సర్ ప్రకారం ఇంతకు ముందు జన్మ ఉంటుంది తర్వాత జన్మ ఉంటుంది వాటి యొక్క దాన్ని బట్టి ఈ జన్మ మధ్యలో ఉన్నది ఈ అథవాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వీళ్ళు అనుభవించే సుఖ దుఃఖములకు అవి సత్యములు అనుకుంటాడు జగత్తు సత్యము నేను జీవుడను పరిచ్ఛన్న జీవుడను నేను సత్యము ఇవి అనుభవంలో ఉన్నాయిగా జగత్తు అనుభవానికి వస్తాం నేను అనే ఒక సెల్ఫ్ స్మాల్ సెల్ఫ్ అనుభవానికి వస్తాం ఇప్పుడు దేహము ఉన్నదని కనపడుతూనే ఉంది కానీ ప్రాణము మనస్సు బుద్ధి అహం అనేవి కంటికి కనపడవు కానీ అనుభవానికి వస్తూ ఉంటాయి అందరి అనుభవానికి వస్తుంది కాబట్టి ఈ దేహము సత్యము ఈ ప్రాణము మనస్సు బుద్ధి అహంకారము సత్యము ఇవి ఏ జగత్తులో ఉన్నాయో ఆ జగత్తు సత్యము జగత్తు కూడా అనుభవానికి వస్తుంది ఇంద్రియముల ద్వారా ఇది సత్యము అని వాడు నిర్ధారించుకుని ఓ దేవుడు ఒక ఆయన పెద్ద తెల్లని గడ్డం అని ఉండుకుంటుంది ఇది క్రిస్టియన్ల దేవుడు క్రిస్టియన్ల దేవుడికి పెద్ద గడ్డమో దేవుడు మన దేవుడు కూడా ఉందిగా బ్రహ్మదేవుడికి తెల్లని గడ్డం పెట్టారుగా మన వాళ్ళు మన దేవుడు కూడా బ్రహ్మదేవుడు కూడా తెల్లటి గడ్డము అవి ఉంటాయి విష్ణువుకి మాత్రం ఈ తెల్లని గడ్డం వీళ్ళకి నచ్చుబాటు కాలేదు ఎందుకంటే విష్ణువుకి పెళ్లిళ్ళు అవి ఉంటాయి కాబట్టి ఈ తెల్లని గడ్డం ఎక్కడ కుదురుతుంది కాబట్టి ఆ దేవుడు అనేవాడు ఒక పెద్ద ఆయన అక్కడ ఉంటాడు మేఘాలు ఎక్కడో పైన ఉంటాడు జగత్తు సత్యం నేను నాకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు సత్యము ఈ పరిస్థితిలో ఉన్న వారికి ఆ సుఖ దుఃఖములను అర్థం చేసుకోవటానికి ఒక మోడల్ చెప్పాలి ఎందుకంటే నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది వాడికి ఆ సుఖం ఎందుకు వచ్చింది ఆ సుఖం నాకు రావచ్చుగా ఈ దుఃఖం ఇంకోటికి రావచ్చుగా అని వీటికి శంకలు ఉంటాయి వీటన్నిటికీ పరిష్కారం చూపించి కొంచెం ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఒక థీసిస్ చెప్తే వాడు జీవితాన్ని నడుపుతూ ఉంటాడు అందుకోసమని ఒక మోడల్ పూర్వజన్మ మోడలు నెక్స్ట్ జన్మ మోడల్ ఆ మోడల్ యొక్క కాంటెక్స్ట్ అది కాబట్టి ఆ మోడల్ యొక్క అభిప్రాయము దీన్ని జాగ్రత్తగా వీళ్ళు గమనించాల్సి ఆ మోడల్ యొక్క అభిప్రాయము పూర్వజన్మ ఈ జన్మ ఉత్తర జన్మ సత్యమని జగత్తు సత్యమని జీవుడు దేవుడు వేరని నిరూపించుట కానే కాదు మరి ఇంకేమిటి ఆ మోడల్ చూస్తే అలా ఉన్నట్టుందే అలా ఉన్నప్పటికీ కూడా ఆ మోడల్ యొక్క అభిప్రాయం ఏంటంటే మనకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములను అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం తప్ప ఈ జన్మలన్నీ సత్యములను నిరూపించుట మాత్రము కాదు ఇది నేను సమాధానం చెప్తాను ఇలా చెప్తా సమాధానం నేను ప్రశ్నకి సమాధానం రెండు లెవెల్స్ లో చెప్తానని చెప్పాడు కదా ఒకప్పుడు నాకు అలసటగా ఉంటే నేను రెండో లెవెల్ చెప్పకుండా ఫస్ట్ లెవెల్ చెప్పే కూర్చుంటాను ఆత్మ చెప్పిన జన్మలో ఏమైందో ఎలా తెలుస్తుందని నేను అడిగాడు అనుకోండి అసలు జన్మే లేదు ఆత్మ కూర్చోవడం సో అలాగనమాట అలాంటి ఒక థీసిస్ ఈ శ్లోకంలో చెప్తున్నాను ఇప్పుడు ఈ జగత్తు మిథ్య సత్యము కాదు అని చెప్తారు ఈ జగత్తు సత్యము కాదు అంటే దాని అభిప్రాయం అలా చెప్పడంలో దాని అభిప్రాయం ఏమిటంటే నీవు సత్యాన్వేషణ చేసి తీరాలి ఆ సత్యము ఆత్మతత్వ రూపంగా నీ హృదయంలో ప్రకాశిస్తోంది అదే ఈ జగత్తునకు మూలమునందని సత్యం జగత్ అంటే అనేకముగా భావిస్తూ ఉంటుంది అనేకముగా భాషిస్తూ ఉన్నప్పటికీ అది వాస్తవంగా అనేకము కాదు అదే ఒక్కటి ఇక ఇక అనేవారు ఆయన గురునానక్ దేవుడు ఇక అనేవారు ఇక సత్య అనే ఇకంటే ఏకనర్థం సత్యము ఏకము అంటే అలాగే నది ఆ సత్యమే నది రూపంగా ఉంది పక్షి అంటే ఆ సత్యమే పక్షి రూపముగా ఉంది ఆ సత్యమే కొండ కోణ రూపముగా ఉన్నది ఆ సత్యమే మనిషి పశువు రూపముగా ఉన్నది ఆ సత్యమే మేఘములు ఆకాశము నేల నింగి రూపముగా ఉన్నది సత్యం ఒక్కటి అని గురునానక్ దేవుడు చెప్పేవాడు ఇది సత్య నా సో అది సత్యం అని అలా చెప్పేవాడు కాబట్టి సత్యం ఒక్కటి ఆ సత్యమును తెలుసుకుంటే నువ్వు కృతార్థుడు అవుతావు అని నిరూపించుటయందు మాత్రమే జగన్మిత్యాత్మమునకు అభిప్రాయం జగన్మిత్యాత్మ నిరూపణము అంటే topic of the unreal of the world ఆ టాపిక్ యొక్క తాత్పర్యం ఏమిటంటే తత్వము ఒక్కటి అది నీ ఆత్మస్వరూపమై ఉన్నది దాన్ని తెలుసుకుని నువ్వు కొత్తాత్ముడము కమ్ము అని అని దాని తాత్పర్యమే తప్ప జగత్తు అనుభవమునకు వచ్చుట లేదు అని చెప్పుట మాత్రము కాదు ఇది ఎలాగంటే చూడమ్మా అది పాము కాదు కాదు అని చెప్పుటలో అభిప్రాయం ఏమిటంటే అక్కడ వస్తువు అదే కానీ పాము కాదు అని చెప్పుకునే అభిప్రాయమే కానీ నువ్వు పామని భ్రమపడలేదు అని మాత్రం కాదు నువ్వు భ్రమపడ్డావు ఈ భయం వేసింది ఆ భయానికి హేతువు యథార్థమైన సత్వము కాదు కల్పిత సత్వము అక్కడ సత్వం లేదు నువ్వు భ్రమపడ్డావు అని భ్రమని నిరూపించుట కొరకు నాయం సత్వ ఇయం రజ్జు అని చెప్పాను తప్ప నీకు అసలు పాము కనపడలేదని నువ్వు భయపడలేదని అభిప్రాయం కాదు ఫస్ట్ వాక్యం సెకండ్ వాక్యం ప్రారంభం గురించి చెప్తూ ఉంటా ప్రారంభ కర్మ అని ఉంటుంది అంటే గత జన్మలో చేసిన కర్మల్లో కొన్ని కర్మలు ఫలమునిచ్చుటకు సంసిద్ధములై ఈ జన్మను కొట్టుకొచ్చినాయి ఈ దేహమును ఇచ్చినవి అటువంటి కర్మలు కేవలం పేరు పెట్టారు ప్రారంభ కర్మలు ఎందుకంటే అవి ఫలమునిచ్చుట ఆరంభమైపోయింది కనుక వాటికి ప్రారంభ కర్మలు అని పేరు పెట్టారు ఆ ప్రారంభ కర్మ వల్ల మీకు ఇక్కడ సుఖ దుఃఖములు వస్తున్నాయి అని చెప్తున్నారు దీని అభిప్రాయం ఏంటంటే మీకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములను వ్యాఖ్యానం చేసి మీకు ఒక షాక్ లాగా ఒక మోడల్ ని ఇవ్వడం ఉండే తాత్పర్యం తప్ప దాని తాత్పర్యం అంతే తప్ప ఈ సుఖ దుఃఖములు సత్యములను నిరూపించుట ఎందు మాత్రము తాత్పర్యము లేదు అది శ్లోకం ఇప్పుడు చెప్పండి నేను అలాగే సంతోషించడానికి హేతు ఉందంటారా లేదంటే కాబట్టి చాలా మంచి శ్లోకం ఓకే కానీ ఇప్పుడు నేను చెప్పిన భావం అంతా ఆ శ్లోకం చూడగానే వచ్చేయదు ఈ శ్లోకాలు ఇలాగే ఉంటాయి పంచదశ శ్లోకాలు అలాగే ఉంటాయి పంచదశ శ్లోకాలు అంటే వాటికి ఇనుప గుగ్గిళ్ళు అంటే గుగ్గిళ్ళు అంటే తెలుసు కదా గుగ్గిళ్ళు అంటే ఏవో అనప గింజలో ఏవో కైండ్ సీడ్స్ వాటిని ఉడికిస్తారు ఉలవలు ఉలవలు ఉడికి నోట్లో తింటే బాగానే ఉంటాయి ఒకసారి ఉలవలు ఎక్కడో ఉడికించారు అవి ఎలా ఉంటాయో చూద్దాం నోట్లో వేసుకున్నాం నేను మా మిత్రుడును అది గుర్రం కోసం ఉడికించారు అప్పుడు ఎవరో అన్నారు గుర్రం తిని తిండి ఉడుకుతున్నాం అన్నారు ఇది రెండు ఉలవలకే అంటే ఇంకొకటి అన్నాడు గుర్రం తిని తినలేం కాలేదు బాగానే ఉందిలే బాగానే ఉంటుందని ఇంకొకటి నిజానికి బాగున్నాయి ఇది మేము చూస్తుండగానే ఇవి బాగున్నాయని నవ్వుతుండగానే ఆ నౌకరు వచ్చి అవి తీసుకెళ్లి ఆ గిన్నె తీసుకెళ్లి గుర్రం ముందు పెట్టాడు గుర్రం ఉంది అక్కడ ఆ చిన్నప్పుడు మా ఊళ్ళో ఒకే గుర్రం ఉండేది మా ఇంటి ముందు చిన్న కావన్న గారిని ఒక ఆయన ఆయన ఇంకో గుర్రం బండి ఉండేది దానికి ఒక గుర్రం దాన్ని తోని కూడా ఒకడు ఆయన మెయింటైన్ చేసుకునేవాడు దాంట్లో కూర్చొని ఆయన ఏమో అంబాజీపేట కొబ్బరి కొట్టుకు వెళ్తూ ఉండేవారు అప్పుడు వ్యాపారం ఆ గుర్రం గుగ్గులు మేము కొన్ని ఎంజాయ్ చేసాం అనమాట అది కాబట్టి గుగ్గిళ్ళు ఇనుప గుగ్గిళ్ళు ఎలా తింటారు ఉడికించిన గుగ్గిళ్ళు అయితే నవనొత్తు బాగానే ఉంటాయి ఇనుముతో చేసిన గుగ్గిళ్ళు ఎవరైనా తినగలరా ఇది శోక అలాంటిది ఇనుప గుగ్గిళ్ళు అంట ఓకే సో అంటే ఎవరో ఒకరు కొంచెం వాటిని వ్యాఖ్యానం చేసి చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది ఇది చూడగానే ఆ అర్థం వచ్చేది శ్లోకం మళ్ళీ అందాము మొత్తం లైన్ అంతా అనాలి నిర్బంధస్తత్వ విద్యాయా ఇంద్రజాలత్వ సంస్మృత ప్రారంభస్యాగ్రహో భోగే జీవస్ సుఖ దుఃఖయో నిర్బంధ సర్వవిద్యాయా ఇంద్రజాలత్మసంమృత సంస్మృత ప్రారబ్ధస్ ఆగ్రహ భోగే జీవస్దుఃఖయో తత్వ విద్యాయా ఆత్మతత్వము యొక్క జ్ఞానమునకు ఇంద్రజాలత్వ సంస్మృతం జగత్తు ఇంద్రజాలమని తెలుపుడు చేయుట ఎందు నిర్బంధ ఆగ్రహము అభిప్రాయం ఏమిటంటే అన్నారు జగత్తు అనుభవమునకు రానిది అని కాదు ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటేనండి రజ్జు సర్ప దృష్టాంతం తీసుకోండి రజ్జు సర్ప దృష్టాంతంలో సర్పము లేదు అని ఫోకస్ చేస్తాడు రజ్జు ఉన్నది అండవు నీకేం కనపడింది సర్పం కనపడింది సర్పం లేదు సర్పస్య అభావ అభావం శూన్యం సర్పం లేదు ఇది నాగార్జునుని యొక్క సిద్ధాంతం మాధ్యమిక కారికలు రాసిన నాగార్జునుడు సర్పము లేదు ఇప్పుడు నాగార్జునుడు చెప్పింది శంకరులు చెప్పింది ఒకటే కదా ఒకటే కానీ మళ్ళీ తేడా ఉంది ఏమిటి తేడా ఏమిటి సర్పాభావము మాత్రమే తత్వము అని చెప్తాడు నాగా సర్పము లేదు అని మాత్రమే చెప్తాడు శంకరులు అంటారు మరైతే సర్పము ఏమిటి సర్పము నీ భ్రమ సర్పము లేదు అది నీ భ్రమ అలాగే ఈ జగత్తు నీ యొక్క భ్రమ దేహము భ్రమ ఇంద్రియములు మనస్సు ప్రాణము అహంకారము ఇవన్నీ కూడా టెంపరీ స్టేట్స్ ఆఫ్ మైండ్ అవి transitory temporary states of mind అవన్నీ భ్రమ సో కాబట్టి దీంట్లో ఏది సత్యము లేదు అసత్యం అసత్యం జగత్ అసత్యం అని అంటాడు ఆయన నాగార్జున అయితే అసత్యం టెంపరీ టెంపరీ ఓకే టెంపరీ ఏదో పదం వాడాడు టెంపరీ కాలావచ్ఛిన్నం ఏదో పదం వాడాడు ఓకే అయితే పోనీ కొంతకాలం ఉంటే సరిపడుతుంది పెర్మనెంట్ గా ఉండాలనే ఉంది బిల్లు కొట్టుకుంటారు యాభై ఏళ్ళు ఉంటే సరిపడుతుంది దేహము డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటే సరిపడుతుంది మనమేమి కాలం ఉండాలని మనం లేదు కదా కాబట్టి ఇవి కొంతకాలం ఉండేటువంటి తాత్కాలికములు మాత్రమే అవడంలో మాకేం అభ్యంతరం లేదు అని అంటారేమో అది కేవలము టెంపరీ మాత్రమే కాదండో క్షణికం క్షణికం సర్వం క్షణికం క్షణికము తాత్కాలికములు మాత్రమే కాదు ఈ జగదనుభవములు క్షణికములు అవి ఒక క్షణం ఉంటుంది మొమెంటరీగా ఉంటాయి తప్ప దాంట్లో కొంతకాలం ఉంది కూడా ఏమీ లేదు పోనీ ఎంతో కొంత క్షణికమైన ఉంది కదా పోనీ మేము ఎంజాయ్ చేస్తామంటే దుఃఖం దుఃఖం సర్వం దుఃఖం అని అది నేను ఎంజాయ్ చేస్తానంటే సంసార సంబంధం సంసారం అనే దుఃఖం ఎందుకుంటుంది సంసారము అంత ఎంజాయ్మెంట్ అయితే అసలు ఫిలాసఫీ ఉండేది కాదు ఫిలాసఫీ అనేది ఒకటి ఎందుకుందంటే సంసారం దుఃఖాత్మకంగా కాబట్టి నువ్వు ఈ జగత్తుని సత్యం అనుకున్నదే దుఃఖము అదే దుఃఖం కాబట్టి జగత్తు సత్యము కాదు దేహము ఇంద్రియములు మనస్సు ప్రాణము అహం అనేటువంటి ఒక సెల్ఫ్ ఒక పర్సన్ ఒక వ్యక్తిత్వము ఇవన్నీ కూడా తాత్కాలికమైన మానసిక స్థితులు తప్ప తాత్కాలికములు క్షణికములు దుఃఖాత్మకములు వీటిని తిరస్కరించుటయే తత్వము అవి వీటన్నిటినీ తిరస్కరించేస్తే ఇంకా ఏముంది ఏమి లేదు శూన్యమే ఉంటుంది ఆ శూన్యత ఆ ఎంటీనెస్ అదే సత్యము అని చెప్తాడు నాగార్జున నాగార్జునుడు అంటే ఇక్కడ గుంటూరు దగ్గర నాగార్జున కొండ అందరూ ఆ నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడ ఏదో నీళ్లు చూసి అక్కడ పడవెక్కి ఆ కొండలో నీళ్లు చూసి వస్తారు కానీ ఆ మహాత్ముడు ఏం చెప్పాడో తెలుసుకుందాం అనే దృష్టి పడుతుంది జనులు అసలు లోతైన విచారమే లేకుండా అయిపోయింది సమాజం అలా అనిపిస్తుంది నందికొండ నాగార్జున సాగరం వచ్చింది వచ్చింది అంటూ గింతులు వేయడమే తప్ప అసలు నాగార్జునుడు చెప్పింది ఏంటి ఆయన అక్కడ ఉండేవాడు ఉండి ఈ జ్ఞానాన్నంతనే ప్రసరింపజేశాడు కాబట్టి శూన్యమే తత్వము ఈ జగత్ అనేది లేదు దృష్టాంతం ఏంటంటే రెండు సర్పం అక్కడ రజ్జు సర్పం దగ్గర సత్యం ఏమిటి సర్పాభావమే సత్యం సర్పం చూసేవా నువ్వు అవును ఎందుకు భయపడుతున్నావు సర్పం ఉన్నది సర్పం ఉన్నదా నువ్వు చూసేవా నేను చూశాను అక్కడ లేదు సర్పం లేదు అయితే సత్యం ఏమిటి సర్పం లేదు అదే సత్యం అభావమే సత్యం ఇది నాగార్జున యొక్క మాధ్యమిక సిద్ధాంతం శంకరులు అన్నారు రజ్జువు ఉన్నది తాడు ఉన్నది కాదండి సర్పము లేదు సర్పము లేదు సరే తాడు ఉన్నది జగత్తు దేహము ఇంద్రియములు మనస్సు ప్రాణము అహం అనే పర్సనల్ సెల్ జీవభావము ఇవన్నీ లేవు ఇవన్నీ కల్పితములు ఇవి లేవు కరెక్టే కానీ బ్రహ్మ గలదు అస్థి బ్రహ్మ అది శంకర్ ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూస్తే వీళ్ళిద్దరూ ఒకటే సత్యాన్ని చెప్తున్నారు మీరు గమనించడం లేదు జగత్తు లేదు అంటే అస్థి బ్రహ్మ అస్థి బ్రహ్మ అంటే జగత్తు లేదు అస్థి బ్రహ్మ అన్న తర్వాత ఇంకా జగత్తు లేదని చెప్పకపోతే కుదరదు ఎందుకంటే బ్రహ్మ ఇక్కడ జగత్ అక్కడ లేదు ద్వైతులు అలా చెప్పారు ద్వైతులు ద్వైతులు అంటే ఈ ఈ అడ్డబొట్టు నిలువు బొట్టు ద్వైతులు కాదండి నేనని ద్వైతులు వీళ్ళు ఈ బొట్లు పెట్టుకునే ద్వైతులు ఇలా శాస్త్రం చదువుకున్న సందర్భం కాదు ఏవో పూజలు ఏమో చేసుకుంటూ కలకసం రిచువలిజం పట్టుకుని వెళ్ళాలి వాళ్ళేమి ఈ మాట కృషికేశ్వరులు చెప్పారనుకోండి నా మీద ఇంతకుముందు కంప్లైంట్ వస్తుంది ఇప్పుడు ఇవేమీ చెప్పకూడదు కృషి లుక్ అట్ దాట్ సో కాబట్టి ఈ బొట్లు వాళ్ళు కాదు ద్వైతులు ద్వైతులు అంటే ద్వైతులు అంటే ఎవరో తెలుసునండి నైయాయికులు వైశేషికులు మీమాంసకులు వాళ్ళు సాంఖ్యులు యోగులు వాళ్ళు ద్వైతులు నైయాయికులు అంటే ఉదయనాచార్యుడు ఆయన అస్థి బ్రహ్మ అని తొమ్మిది రకముల థీసిస్లతో ఆత్మతత్వ వివేక అనే గ్రంథంలో తొమ్మిది సిద్ధాంతము న్యాయ మంజూష ఇత్యాది గ్రంథములను రచించి ఆయన బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ద్వైతి దార్శనికుడు సో కాబట్టి శంకరులు మాధ్యమికారులు నాగార్జునులు ఒక్కటే చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అస్థి బ్రహ్మ సర్పహ మిథ్య అని శంకరులు చెప్తారు సర్పహ మిథ్య అంటాడు ఆయన కాబట్టి ఒక రకంగా ఇద్దరు ఒకటే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆగ్రహం ఏమిటంటే ఇంద్రజాలము వంటిది జగత్తు మిథ్య అని గుర్తింపజేసి అని గుర్తింపజేసి బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని మీరు పట్టుకునేట్లాగా చేయడమే శాస్త్రము యొక్క ఆగ్రహము అంతే తప్ప ఎవళ్ళకి జగత్తు అనుభవమునకు వచ్చుట లేదు అని చెప్పుట మాత్రము కాదు అనుభవమును మేము తిరస్కరించుటలేదు అనుభవం ఉన్నది కనుకనే పరిశీలించాల్సి వచ్చింది అనుభవము యొక్క సత్యత్వమును మాత్రమే మేము తిరస్కరించి సత్య వస్తువు అనుభవ అనుభవమునకు వచ్చేది కాదు అనుభవ రూపం అనుభవానికి వచ్చేది అనుభవము కంటే భిన్నంగా ఉంది అనుభవ రూపము తప్ప అనుభవాత్మకము తప్ప అనుభవ విషయము కాదు సత్యం అని నిరూపించుట ఎందు వేదాంత శాస్త్రము యొక్క తాత్పర్యము దాని ఆగ్రహము ఆ ఉన్నది అది మొదటి వాక్యం ఇది రెండవ వాక్యం జీవస్య జీవునకు సుఖ దుఃఖయో సుఖ దుఃఖముల యొక్క భోగే అనుభవమునందు ప్రారంధస్య ప్రారంధ కర్మ యొక్క పాత్ర ఆగ్రహ ఆగ్రహము యొక్క విషయము ఓకే మళ్ళీ చెప్తాం జీవస్య జీవునకు ప్రారంభస్య ప్రారంభము కారణముగా సుఖదుఖయో సుఖదుఖముల యొక్క భోగే భోగము విషయమై ఆగ్రహ ఆగ్రహము మొత్తానికి దాన్ని ఆ వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి మీకు వచ్చిన సుఖ దుఃఖములకు ప్రారంభ కర్మ కారణము అని చెప్పుటంలో అభిప్రాయమే తప్ప అంతే దాని అభిప్రాయం అంతే తప్ప సుఖ దుఃఖములు సత్యములు అని చెప్పుట ఎందు మాత్రము తాత్పర్యము కాదు సుఖ దుఃఖముల యొక్క అనుభవం ఉన్నది ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది ప్రారంభ కర్మని బట్టి వచ్చింది అంటే అయితే మరి సుఖ దుఃఖములు సత్యమే కాదు ప్రారంభ కర్మ సత్యమే కాదు ఏమీ సత్యము కాదు ఈ విధంగా ఆ శ్లోకాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది చాలా మంచి శ్లోకం అంటే ఈ జగత్ అనేది ఏదైతే అనుభవానికి వస్తుందో ఈ జగత్తు అనుభవానికి అయితే వస్తుంది తప్ప అది సత్యము కాదు ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అలాగే మీరు గమనించారనుకోండి గమనిస్తే మీకు కలిగిన సుఖము కానీ దుఃఖము కానీ మానము కానీ అవమానము కానీ అలాగే క్షణ క్షణికములుగా ఉండి పోతాయి ఎందుకంటే మానము సత్యము కాదు అవమానము సత్యము కాదు ఊరికే మరి అటువంటిప్పుడు అవమానం చేసినప్పుడు అబ్జెక్ట్ చేయాలా అట్లా చెయ్యాలి వివేకానంద స్వామి ఏమన్నాడంటే ఒక అత్త చెప్పాడు ఒక పాము ఉంది ఆ పాము ఆ బాటసారుని కరిచి కలిస్తే పాఠశాలలు చాలా కష్టపడాల్సి వచ్చేది ఆ విషబాధలు వాళ్ళు పడాల్సి వచ్చేది అప్పుడప్పుడు పోయి వాళ్ళు కూడా ఓ సాధు అటువైపు వెళ్తూ ఆ పాము కరవకపోతే ఆగన్నాడు ఆగింది ఇలాగే పాఠశాలలో తలుస్తావు బుద్ధి లేదు మీకు తప్పది పాపం వస్తుంది అలాగా అసలే పాపకర్మ చేసి పాము అయ్యావు ఇంకా పాపాలు చేస్తే నీకు మనుష్య జన్మ జ్ఞానము అసలు నీకు అవకాశమే లేకుండా పోతుందని కోకలేశాడు అయితే మరి నన్ను ఏం చేయమంటావు అని అడిగింది ఇంకా నువ్వు ఎవరిని కరవద్దు అని చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ ఆరు నెలల తర్వాత అదే వస్తే ఆ పుట్ట దగ్గర ఈ పాము ఒళ్ళంతా గాయాలి దానికి అక్కడ అలా పడి చావు బతుకుల మధ్యలో పొట్టు పొట్టుమిట్టులాడుతూ పడుంది దానికి ఒళ్ళంతా గాయాలి భక్త చిక్కుపోయింది ఈ మహాత్ముని చూసి కన్నామండి అంటే ఆయన అడిగి ఇలా ఉన్నావేమిటి అంతకుముందు నిగనిగలాడుతూ దొడ్డుగా మంచిగా ఉండేదాన్ని కానీ ఇలా అంటే నువ్వు కరవద్దన్నావు నాకు తిండి లేకుండా అయిపోయింది ఈ పిల్లలు కూడా పుడకలు పెట్టి నన్ను పొడుచుకున్నారు నేనంటే వాళ్ళకి భయం లేకుండా పోయింది ముందు ఎవడో ఒకడు బెడ్డతో కొట్టాడు నేనేమీ మాట్లాడలేదు కరవల కరిచే ప్రయత్నం చేయలేదు దాంతో వాళ్ళకి వార్త కింద పాకిపోయింది ఈ పాము మనల్ని కరవదని తెలిసిపోయింది వాళ్ళకి దాంతో వాళ్ళేమో బెడ్డలు పెట్టి కొట్టేస్తున్నారు ఉడకలతో పొడి వేస్తున్నారు నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను నువ్వు కనబడ్డావు దన్నా నేను పోతాను అంటే అలా పోకు ఇంకా కొంతకాలం జీవించు నిన్ను కరవద్దన్నాను కానీ బుస్స కొట్టద్దని నేను చెప్పలేదు కదా అని ఈ పై నుంచి బుస కొడుతూ ఉండు వాళ్ళు పారిపోతారు నీ బతుకు నువ్వు బతుకు కాబట్టి మానవమానములు ఎదరవాళ్ళు మానం చేస్తే అవమానం చేస్తే మానం చేసిన దాన్ని గుర్తించవద్దని కాదు గుర్తించు అవమానం చేసిన దాన్ని హెచ్చరిక చేయి నువ్వు ఇలా అవమానం చేస్తున్నానికి వీలు లేదు అని హెచ్చరిక చేయి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంతే తప్ప ఈ మానవమానములు సత్యములని మాత్రం అనుకోవచ్చు అలాగే పక్షి ఆకాశంలో అనుకోండి పక్షి సత్యం అనుకోకూడదు అది బ్రహ్మది ఆకాశము బ్రహ్మయే పక్షి బ్రహ్మయే అది ఎలాగండి అంటే నీటి ఎందు అలలు వస్తాయి కదా నీటి ఎందు అలలు వస్తాయి అంతకుముందు అలలు లేవు ఇప్పుడు అలలు వస్తున్నాయిగా అలలు లేని నీటి ఎందు అలలు వచ్చినట్లుగా రెండవది లేని బ్రహ్మయందు ఆకాశము పక్షి పశువు మొదలైనవి కనబడుతున్నాయి అంటే అవి బ్రహ్మ కంటే భిన్నముగా లేనే లేవు అలలను చూసి ఇవి నీటి కంటే భిన్నంగా ఉన్నాయని ఎవడైనా అనుకుంటాడా తెలివైన వాడు ఎవడో అలా అనుకోడు అలాగే బ్రహ్మ కంటే భిన్నముగా ఇది ఏది లేదు బ్రహ్మయే ఉన్నది మిగతా సర్వము నామరూపాత్మకమైనది సర్వము అది మిథ్య ఇంద్రజాలము వంటిది ఇంద్రజాలంలో వాడు ఎవేవో చూపిస్తాడు అలాగే స్వప్నంలో ఎవేవో కనపడతాయి కనపడిన మాట వాస్తవం కానీ అవి సత్యములు మాత్రం కాదు అలాగే జగత్తు కూడా సత్యము కాదు స్వప్నము వంటిది ఓ మహాత్ములు చెప్పారు జగత్తు స్వప్నము వంటిదే అని గుర్తుపెట్టుకోవాలి అది వీలున్నప్పుడల్లా స్మరించు సంస్మృతం ఇంద్రజా ఇంద్రజాలత్వ సంస్మృతం ఎదుర్కొ ఇంద్రజాలము వంటిది స్వప్నము వంటిది అని గుర్తు చేసుకో గుర్తు చేసుకున్న వెంటనే నీ మనస్సుకు ఊరట లభిస్తుంది నిజంగా ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి ఈ దేహము ఎప్పుడైనా పోయితే ఈ సుఖ దుఃఖములు కర్మాధీనంగా వస్తూ ఉంటాయి అని గుర్తు చేసుకున్నారనుకోండి ఆ జ్వరానికి ఏదో మాత్రం వేసుకుని ఒక చోట పొందుంటారు లేకపోతే జ్వరం నాకెందుకు వచ్చింది వాళ్ళకి ఎవరికి రాలేదు నేను పుణ్యం ఎక్కువ చేసినా నాకే వచ్చింది ఇప్పుడు వారాణసి వెళ్ళి ఎండలో మూడు రోజులు స్నానం చేసి ఇన్ఫెక్షన్ తెచ్చుకొచ్చారు ఒక ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు వస్తూనే జ్వరం పడ్డారు నేను ఆఫీస్ లో చెప్పి హాస్పిటల్ పంపించి ఏర్పాటు చేస్తే డాక్టర్ ఉన్నాడు ఇది పక్కా ఇన్ఫెక్షన్ ఇది ఎక్కడ పట్టుకొచ్చేది ఇన్ఫెక్షన్ అంటే వారాణసి నుంచి పట్టుకొచ్చేది మేము వారాణసి శివుణ్ణి దర్శించి గంగలో స్నానం చేసి శివుణ్ణి దర్శిస్తే మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది ఏమిటని అనుకుంటే ఉపయోగం లేదు ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ కి తెలియదు కదా మీరు శివుడిని దర్శించాలని గంగలో స్నానం చేసుకుంటారు అది ఏమి ఎడగదు దాని దారిని అది పనిచేస్తూ కాబట్టి మనం ఈ జగత్తు సత్యము కాదు ఈ దేహము సత్యము కాదు దేహంలో ఆరోగ్యము అసత్యమే క్షణికమే ఆరో అనారోగ్యము క్షణికమే అని తెలుసుకుంటే మిగతా పనులన్నీ అవుతూ ఉంటాయి అంత బరువు తగ్గుతుంది కాబట్టి జగత్తులు స్వప్నము వంటిది అని మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకుంటారో మీకు మనస్సులో బరువు తగ్గిపోతుంది బరువు ఉండదు స్వప్నము వంటిది అయితే మానేకూడదు మానేయకూడదు కొట్టడం మానేశారనుకోండి రాళ్ళు వేసేస్తారు కాబట్టి ఇక్కడ మన సమస్య మనకి స్వప్న స్వప్నం వస్తోంది స్వప్న అనుభవానికి వస్తోంది అందుకే మన సమస్య కాదు కళ రావడం సమస్య కాదు కళను సత్యముగా స్వీకరించటమే సమస్య తర్వాత కళను సత్యముగా స్వీకరించడంలో ఇంకో ఇబ్బంది ఏమిటో తెలుస్తుందండి కళలో కొంత భాగాన్ని మనం ఇష్టపడతాం కొంత భాగాన్ని ద్వేషిస్తాం అది మన సమస్య నువ్వు ఇష్టపడితే మొత్తం అంతా ఇష్టపడు కళంతా కూడా ఆత్మ చైతన్యమే సమస్య కాదు కళంతా కల్పితము మిథ్యా సమస్య కాదు కళలో కొంత మంచి కొంత చెడు అని పెట్టారంటే అలాగే జగత్తులో ఉండే అనుభవాలు ఇవన్నీ కూడా కల్పితములు ఆత్మ ఒక్కటే సత్యము నో ప్రాబ్లం ఈ జగత్తంతా ఈ ఆత్మరూపముగా ఈ సర్వము సత్యమే నో ప్రాబ్లం నామరూపాత్మకమైన ఈ సర్వము నిత్యయే నో ప్రాబ్లం అలా కాకుండా నాకు మానం కావాలి అవమానం వద్దు సుఖం కావాలి దుఃఖం వద్దు అంటే సమస్య వస్తుంది కాబట్టి జగత్తు యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మ సత్యము జగత్తు యొక్క నామరూపాత్మకమైన రూపము రూపం వేరు స్వరూపము రూపం కల్పితము అనుభవానికి రూపమే వస్తుంది స్వరూపం అనుభవానికి రాదు అనుభవంలో విషయము కాదు కాబట్టి జగత్తు కల్పితము అని తెలుసుకోవాలి జగత్తు ఎలాంటిదంటే ఒక మ్యాజిక్ షో లాంటిది మ్యాజిక్ షో షో అంటే ప్రదర్శన ప్రదర్శన ఆ ప్రదర్శనలో వాళ్ళ మ్యూజిషియన్ రకరకాల ఆకర్షణీయములన్నీ పెడతాడు వాడు పెద్ద పొడుగాటి కోటు వేసుకొస్తాడు ఆ కోటు కూడా నల్లటి కోటు మీద జలతాను పెట్టుకుని ఇలాగ గీతల గీతల కింద అదేమో ఆ పైన జిగే జిగేల్ అనే మంచి హండ్రెడ్ క్యాండిల్ బల్బు ఏదో పెడతారు ఆ బల్బు కిరణాలు పడి జిగేల్ జిగేల్ కొంటూ ఉంటారు అలాంటి కోటు వేసుకొస్తారు అంటే దాన్ని ఒక ప్రదర్శన చేయాలి షో హ్యాస్ షో దానికి ఆ రకమైన ఒక జిగేల్ తీసుకొచ్చి పెట్టాలి తర్వాత టోపీ ఒకటి పెట్టుకుంటాడు అది ఒక విలక్షణమైన టోపీ పెట్టుకుంటాడు చేతిలో దండం ఒకటి పట్టుకుంటాడు భాష కూడా విలక్షణమైన భాష మాట్లాడతాడు అబ్రకదబ్ర అంటాడు అంటే అది మంత్రం అనమాట అంటే మన వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మనకి ఏమీ తెలియకపోతే అది మంత్రం అంటే మన తెలివితేటలు అర్థం మంత్రం అంటే అర్థం లేదో అది మంత్రం అబ్రగదబ్ర అంటే అది టోపీలోంచి కావు గారిని బయటికి ఓకే కాబట్టి అది ప్రదర్శన టోపీలో అంతకుముందు ఏది లేదు ఇప్పుడు సడన్ గా పావురం పుట్టుకొచ్చింది ప్రదర్శన తప్ప అది సత్యం కాదు పావురం పుట్టుకురావడం సత్యం కాదు వాడు ఏది చూపించాడో మీకు ఏది కనపడిందో అది సత్యం కాదు అయితే మరి అంతలాగా కనపడుతు కనపడుతున్నమాట వాస్తవం ఆ ప్రదర్శన జగత్ అలాంటి ఈ ప్రదర్శన ఎలా ఉంటుందంటే కనపడుతున్నంతసేపు ఉన్నట్లే ఉంటుంది కానీ అది యథార్థమా అని ప్రశ్నిస్తే ఉండదు ప్రశ్నించకుండా ఉన్నంతసేపు ఉంటుంది ప్రశ్నించకుంటే ఉంటుంది ప్రశ్నిస్తే పోతుంది